రెండు వందల డెబ్బై ఆరు తొక్కని చోట్లు తొక్కెడి మనసు ఎక్కడి గతి లేదింకనో తెరువు పాపము వాయదు పై పై మనసున కోపము తీరదు కొంతైనా దీపన బాధయు తీరదు ఇన్నియును ఏ పునపెనగొని ఇంకనో తెరువు యవ్వన మదమును ఎడయదు కోరికే కొవ్వును అనగదు కొంతైనా రవ్వగు మమకారము ఎడబాయదు ఎవిధియును లేదింక నో తెరువు వెరపును విడువదు వెడమాయలబడి కొరతయు తీరదు కొంతైనా తెరగొసగేటి శ్రీ తిరువేంకటపతి నెరిగి నెరగలేమికనే తెరువు